ఆమె ఎలక్షన్ ఎలక్షన్లో నిలబడనా కానీ నాకు ఒక్కటే తపన మామయ్య గెలవాలి అంతే నాకు ఒకటే నిరీక్షణ మామయ్య తప్పకుండా గెలవాల నా ప్రార్థన అంతా అదే ఎందుకంటే నేను మామయ్య చేతిలో పుట్టి పెరిగినదాన్ని మా మామయ్య ఎప్పుడు మా ఇంట్లో ఉండేవాళ్ళు అనమాట మా డాడీ చాలా సన్నిహితం అంటే ఒక అంకుల్ లాగా కాదు ఒక చిన్నాన్న లాగా మేము భావించుకుని అలా కలిసిమెలిసి ఉండేవాళ్ళం అనమాట ఆయన చేతిలో నేను పుట్టి పెరిగి ఎదిగిన మా వివాహం కూడా ఆయన చేతిలోనే తర్వాత ఇంకా ఆమెనే గెలవాలని ప్రతి నిమిషం నేను డ్యూటీ అంతా ఎమర్జెన్సీ డ్యూటీలో ఓటీలో పని చేసుకుంటా కూడా నేను ప్రతి నిమిషం నుంచి మా మామయ్య గురించి ప్రార్థన చేసేదాన్ని ప్రకటించుకునేదాన్ని దేవా మామయ్యనే గెలవాలా ఏది ఏమైనా శాసనములు మార్చి దేవుడు మన దేవుడని ఆంటీ కూడా తెలియజెప్పిన అనమాట ఆంటీ ప్లీజ్ ఏమైనా చేయండి మీరు ఇదే రిక్వెస్ట్ మామయ్యనే గెలవాలని చెప్పిన తర్వాత అంకుల్ అనుకోని రీతిగా గారు వచ్చిండు ఆ రోజు నాకు ప్రేరేపణ అంకుల్ వస్తుంటే కంపల్సరీ మా ఇంటికి పిలిపించి అమ్మోళ్ళు ప్రార్థన ఉంటాయి అనమాట మా ఇంటికి పిలిపించి అంకుల్ ద్వారా ప్రార్థన అనేసి ఇంకా అమ్మకు చెల్లెకి చెప్పిన చాలా మంచిది మంచి ఆలోచన అమ్మ రేపు మా ఎక్కడుండో ఫోన్ చేసుకో అంకుల్ వస్తున్నాడు కదా ప్రార్థన చేయించండి అని చెప్పిండు ఇంకా ఇక చిన్న తీసుకొని అంకుల్ వచ్చింది ఇంకా ప్రార్థన చేసిండు అంకుల్ అంకుల్ మీకు చాలా వదనాలు దేవుడు మిమ్మల్ని మా ఇంటికి నడిపించి ఇంత గొప్ప అద్భుతం చూస్తే మాకు సహాయం చేశారు దేవుని నామాన్ని మహిమ అదే విధంగా మరి జ్యోతి కూడా జ్యోతి నాకు పరిచయం అంటే వివాహం అయినాక పరిచయం అయిన తర్వాత అక్క నేను ఇట్లా చాలా నిరుత్సాహాల దుఃఖంలా నేను చాలా కుటుంబాలు ఆడుతున్నానక్క ఒక్కసారి నా గురించి ప్రార్థన చేయండి అక్క అని అంటే నేను అన్నాను అరే ఒకసారి ఆంటీ వస్తారు నా దగ్గరికి నువ్వు ఒకసారి వచ్చి ప్రార్థన చేయించుకోరా మరి జ్యోతి తప్పకుండా కన్సీవ్ అవుతావు దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన ఎప్పుడు ఎవరికి అన్యాయం చేయడు నువ్వు ఒకసారి రా అని చెప్పిన జ్యోతికి అమ్మ దగ్గరికి మీటింగ్ అంటే అక్కడ మీటింగ్ పెట్టింది జ్యోతిని రమ్మని చెప్పిన చింటూ జ్యోతి అక్కడికి వచ్చిండ్రు వచ్చి ఆ రోజు ఆరాధనలో ఉన్నారు ఆరాధన అయిపోయిన తర్వాత ఒక టూ వీక్స్ తర్వాత జ్యోతి కలిసిపోయింది దేవుని నామానికి మహిమ కలుగుని దేవుడు ఎంతో అద్భుతంగా ప్రతిదీ ఒక అద్భుత రీతిగా చూస్తున్నా నేను అద్భుతం తర్వాత మా చెల్లి కూడా అసలు కన్సీవ్ కాదనుకున్నా అబోషన్ అయింది లాస్ట్ ఇయర్ ఆమె కూడా ఎంతో కృంగిన స్థితిలో ఉన్నది ఎంతో భయము ఆందోళనతో ఆ బిడ్డ కూడా ఉన్నది ఆ బిడ్డను కూడా దేవుడు ముచ్చి ఆమె గొప్ప అద్భుత రీతిగా ఆమెను కూడా దేవుడు అద్భుత రీతిగా ఆమె కన్సీవ్ చేశాడు ఇప్పుడు మూడో నెల ఆమె గురించి ప్రార్థించాలని కొంచెం ఆరోగ్యం కూడా యాక్టివేట్ అవుతుంది తట్టుకోలేకపోతుంది తన ఆరోగ్యం కూడా మంచిగా ఉండాలి జ్యోతి డెలివరీ కూడా మంచిగా జరగాలని నీకు అందరికి విజ్ఞప్తి చేసిన మామయ్య కూడా మరి కవిలో నిలబడ్డాడు దేవుని జ్ఞానం అడుగుతా దేవుడు తప్పకుండా సాయం చేస్తాడు ఆయన జ్ఞానం ఇచ్చి నడిపించాల మామయ్యకు కొన్ని సమస్యలు ఉన్నాయి ఆర్థికంగా అవన్నీ ఏసునామాలు తొలిపోవాలని మీరు ప్రార్థన పర్సనల్ ప్రార్థనలు గుర్తు చేసుకోవాలని ఏసునామాలు ప్రార్థించి పెట్టుకుంటున్నాను hmm. దేవుడు మీకు చేసిన వాగ్దానాలు నెరవేర్చాలా మనోజ్ బ్రదర్ ప్రార్థన చేస్తాడు తర్వాత పప్పు బ్రదర్ ప్రార్థన చేస్తాడు s g ó l n i t u d n o a rządy moje tak, że na kryzys, a schody, bo potem była, a w s z s t k o robiła, nie szło ప్రభావ అనుకుని రీతికి నడిపించింది ఇసుప్రభ నీ యొక్క తలంపుని మేము ఇష్ట ప్రభావం నీ ఆలోచనలు మేము నమ్ముతున్నాం అలాగే ఎక్కువ అడుగుపెట్టడం పదవ శుభం శాంతి సమాధానం కలుగుగా నా దేవాలను కార్యం చేయండి అలాగే కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి మీ కృపలో నా దేవ మీ ఆలోచనలు నెరవేర్చుకోండి చిత్తాన్ని నెరవేర్చుకోండి ముఖ్యంగా ప్రభా అందరూ మీరు గెలిచి గెలిపించిండ్రు అది మీ యొక్క ప్రాణానికి ఉంది ప్రభా ఆశ ఉండే ఈరోజు ఆశ పనులు తృప్తిపరిచిండ్రు తృప్తిపరిచే దేవుడు తండ్రి అంత ఆత్మను ఉదయం చేసే దేవుడు మేమైతే పై పైకి చూసేవారు సమస్తం మీకు డేటా కనిపిస్తుంది చెప్పినకు మన సామాన్య ప్రజలు తనకు జ్ఞానం ఇచ్చింది జ్ఞానం కొద్ది జ్ఞానం దయచేయండి అలాగే పరిశుద్ధాత్మ నింపి ముఖ్యంగా సరస్వత్వము మానవ సంరక్షణ దయచేయండి అలాగే అనాదివాన్ని స్తోత్రం ఇక తలగా పెట్టండి అలాగే అనాది ఆరోగ్యం బలం దయచేయండి ఇవి షుగర్ ఏముందో బాడీలో అది నార్మల్ తీసుకురాడు సైతం సిగ్గు కలిగించండి అలాగే అనాదివాన్ని నీకు స్తోత్రం చేస్తుంది ఈ బ్రదర్ ప్రభా ఊరంతా నీకు మహిమ రావాలని మీరు కార్యం కనబడాలి మీరు అద్భుతం చేయండి ఆశ్చర్యకరం జరిగించండి నా దేవానికి శోతం నిరాకర సమూహం ఉంది నశించాతం రక్షితానికి వచ్చిన మీరు చేయండి బలంగా జరిగింది శక్తి కాదు బలము కాదు ఆత్మల చేత చేసిన ప్రతి వాగ్దానం జీతం నెరవేర్చండి అలాగే నా దేవానికి శోతం సిస్టర్ ముట్టని తాకండి బలపరిచి స్థిరపరచండి ఇంకా సరస్వతం నడిపించి ఇచ్చిన ఆశకి నీకు నీకు వందాలు నీ ప్రేరేపణ ఇచ్చిన నీకు వందాలు ఎంతో వాక్యం వినాలి తపదకం చేస్తున్నావు ఇంకా ప్రభావ తపన అధికం చేయండి విశ్వాసం అధికం చేయండి నీ ఆత్మతో బలంతో నీ నింపండి మీకు గొప్ప సేపు తీసుకురండి నీకు మేలు చికిత్స తీసుకురాండి ఇంకో సిస్టర్ జ్యోతిస్తారేమో ఉన్నది సుప్రభ ఆమె జీతం జ్ఞాపకం చేసుకోండి ఫలిత చేసింది సుప్రభ అలాగే నా దగ్గర ముచ్చి ఆమె చూడండి చేయండి వాళ్ళ నూతన బలం నూతన శక్తి తెచ్చాడు రైతులు సిగ్గు కలిగించాడు ఆయన మీ తోడున్న నీకు ఏం బాడీలో ఏం డాక్టర్ చెప్పిన యేసుప్రభ వాళ్ళు నెలలో మీరు స్వస్థపరిచే దేవుడు సార్ అలాగే ప్రతి రోగం మీద విజయం ఇచ్చే దేవుడు మీ సినిమాలో విజయం ఇచ్చే దేవుడు సార్ అది విజయం ఇస్తారు దయచేయండి మరి అతను ఈజీ డెలివరీ కావాలా అక్కడ నేను చూడాలి ఓ దేవ మహిమ నీకే యేసుప్రభ అలా ఇంగ్లీష్ సాక్ష్యం చెప్పింది దీవించి పత్రికల సేవలు వాడగల తిరుమల ప్రాంతాలు వాడుకోండి దీవించి ఆశీర్వదించి కొందరు మనసు దేవాన్ని ఒరిగి నా దేవ మీరు కార్యం చేయండి కొంత బాబు ఎగ్జామ్ చేస్తుంది ప్రభా మంచి ప్రిపేర్ కావాలా చదువులు ఆసక్తి తీసుకురండి నీ మీద ఆసక్తి తీసుకెళ్ళండి వాళ్ళ జ్ఞానం తెలియచేయండి వాళ్ళ ఎగ్జామ్ లో గొప్ప విజయం తెచ్చేయండి నా దేవాన్ని శోధం చేస్తారు ఇంకా ఎంతో మంది వచ్చి మీరు చూస్తున్నారు వాళ్ళ వాళ్ళ ఎదురు ఏముందో ప్రభా మాంచ తీసి పద జ్ఞానం తెచ్చేయండి కష్టం నష్టం కలిగించండి అతను బిడ్డను జీవించి ఆశీర్వాదించండి ఒక మానవ రక్షణ దయచేయండి ఆత్మను తెలవలేదు నిన్ను మనుషులు శుద్ధించాలి వాక్యం వేగం కుల బలం నీకు శుద్ధించాలి నిన్ను ప్రేమించే బిడ్డగా మార్చాడు నిన్ను మెరుగుపరిచి మీరు మార్చాడు నా ఇక్కడ మీ సేవ జరిగించి అలా గొప్ప కార్యం చేయండి చెప్పిన సార్ చింత అవుతుంది మేమే చేస్తున్నాం కాదు మా వంతు కార్యం చేసి మీరు వంతు మీరే కాదు మరోసారి వచ్చిన గొప్ప శాస్త్రం వినాలా మీరు మాకు సాయం చేయండి ఆది వంతు మీ పక్షుదాతుల అలాగే ఆత్మ నడిపింపు దయచి వేసిన Jesus. మా తండ్రి మేము దానికంటే అనుకున్న దానికంటే మీరు ఎక్కించిన తాకండి ఏదే ప్రభా మీరు సర్పంచ్ గా నిలబెట్టినారు మీ ప్రజల కష్ట నష్టాలు అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరికి మేలుకరంగా ఉండడం శక్తి బలం దయచేసి అక్కడ జ్ఞానంలో బంధిత అక్కడ నీకు పాసన్నలో కూర్చొని ప్రభావం సమస్త అనుకోవాలి ప్రభావం వందన మీరు అనుగ్రహించిన ఆత్మీయంగా ఉండటం సాయం చేయాలి కూడా తాకండి అప్పుడు కూడా కాలంలో ఉన్నాయి కొన్ని స్వస్థపరచాలి ప్రతి బలీనత మీకు ప్రార్థన జీవితం మీద వాక్యాన్ని ధ్యానించాలి దర్శించి మీ సమాధానికి ఏ విధంగా నేను ఉండాలో మీరు నేర్పించండి గొప్ప విజయం ఇచ్చి ఈ నుంచి శక్తి ఖర్చు నా తండ్రి వాళ్ళకి ఇచ్చిన కుమారుని తాకండి స్వామి ఆవిడ మీ అంతే దయచేయండి మరొక ఆత్మతో నింపండి ప్రభా. విశ్వాసపరచండి గర్వం నువ్వు ఇచ్చినావు ఉండడానికి నీదే అయ్యా బిడ్డలందరినీ నీకు వందనాలు చేస్తున్నావు నీళ్ళందరినీ ఇప్పుడు ఇంకొక మీరు తోడుగా మంచి జాబాలు ఇద్దరు బిడ్డలు చదువులు మన పనులు జ్ఞానం ప్రభానికి వందనాలు మరి కుటుంబ ప్రభా ఫైనాన్స్ ప్రాబ్లం నుంచి కూడా దయచేయండి మరి నీ ఊర్లో మీరు తలగా యేసుప్రభుని చేసిన గొప్ప కార్యం బట్టి ప్రభావం వెంటనే నీకు వందనాలు ప్రభా. నాకైతే నీకు వందనాలు నాయనా. మరి జ్యోతి కూడా తాకండి అప్పుడు నీకు అభిషేకించి తాకినైనా ఆమెను కూడా మీరు తాకి మీ స్వస్థపరచడం మంచి జ్ఞానాన్ని గురించండి ఇతర వీళ్ళ భవిష్యత్తు నుంచి మరొక జ్ఞానం మీరు దయచేయండి యేసు ప్రభా ఇంకో పాప విషయంలో మేము ప్రవహించాలి ఆవిడ సెకండ్ ఇయర్ చదువుతుంది ఇంకా మన్నింట్లో ప్రభా వీళ్ళ జ్ఞానంతో జ్ఞాపకం చేసి వీళ్ళ భవిష్యత్తు నుంచి ర్యాంక్ చేయాలి ప్రభా యేసు ప్రభా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు తాకినైనా ఎవరెవరి సమస్య నష్టములు ఉందో ప్రభా మీ నామంలో తీర్చబడాలి ఇచ్చిన విశ్వాసం విశ్వాసం ప్రతి ప్రార్థన దూతాన్ని సన్నిధికి తీసుకెళ్ళాలని గొప్ప కార్యం దయచేయాలి విశ్రత ప్రార్థించమని ఆ విధంగా మేము ప్రార్థన చేయాలి మన ఓపిక దయచేయండి మన విశ్వాసం దయచేయండి ప్రతి ప్రార్థన మార్గాన్ని చూపిస్తారు దానికి మార్గాన్ని చూపించండి ప్రకారం జరిగించండి महामसंग्रहालय कांचीपेट హాస్పిటల్ ఫోర్ ఇలాంటి స్ట్రీలేజెస్ కేవలం ప్రాబ్లమ్ అదే మీ అడుగుతున్నాము ప్రార్థన జవాబు దయచేసి ప్రార్థిస్తున్నాము స్వస్థపరిచండి సెకండ్ ఇయర్ తో మంచి జ్ఞానం జ్ఞానం పడవాలి అడుగుమన్నారు జ్ఞానం అడుగుతున్నాము మీరు సంచి పెట్టండి మార్గంలో దేవాంశం మీద నుంచి కుటుంబాల ప్రతి రోజు కంచె పెట్టండి ఆ రోజు యోగు ప్రార్థిస్తే కంచె పెట్టాలి ఈ రోజు కుటుంబ మాట్లాడమని ప్రార్థిస్తున్నావు ప్రార్థిస్తున్నాం Aleluya